சுவாமியே ஹரிஹர சுதனே சுவாமிய சரணம் ஐயப்பா சரணம் சரணம் ஐயப்பா சுவாமி சரணம் ஐயப்பா சரணம் சரணம் ஐயப்பா க்ஷீரபிஷேகம் சுவாமிகே ചന്ദനഭിഷേകം സ്വാമികേ ചന്ദനഭിഷേകം സ്വാമികേ കർപ്പൂരദീപം സ്വാമികേ കൂലഭിഷേകം സ്വാമികേ ഭസ്മഭിഷേകം സ്വാമികേ സ്വാമി ശരണം അയ്യപ്പ ശരണം ശരണം അയ്യപ്പ സ്വാമി ശരണം അയ്യപ്പ ശരണം ശരണം അയ്യപ്പ 2000. విల్లాళి వీరనే వీరమణి కంటనే విల్లాళి వీరనే వీరమణి కంటనే రాజాధిరాజనే రాజా కుమారనే రాజాధిరాజనే రాజా కుమారనే స్వామి అప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప భక్తులమప్ప అయ్యప్ప వస్తునమప్ప అయ్యప్ప నీ కొండకప్ప అయ్యప్ప పరుగున అప్ప అయ్యప్ప రాళ్ళల్లోన అయ్యప్ప ముళ్ళల్లోన అయ్యప్ప కొండల్లోన అయ్యప్ప కొనల్లోన అయ్యప్ప వస్తున్నమ్మ అమ్మప్ప అయ్యప్ప శబరిగిరికి అయ్యప్ప కరుణించప్ప అయ్యప్ప కాపాడప్ప అయ్యప్ప నీవే దిక్కు అయ్యప్ప నీవే శరణం అయ్యప్ప స్వామి దింతక తోం అయ్యప్ప దింతక తోం స్వామి దింతక తోం అయ్యప్ప దింతక తోం స్వామి దింతక తోం అయ్యప్ప దింతక తోం స్వామి దింతక తోం అయ్యప్ప దింతక తోం స్వామి దింతక తోం అయ్యప్ప దింతక తోం స్వామి దింతక తోం అయ్యప్ప దింతక తోం స్వామి దింతక తోం అయ్యప్ప దింతక తోం Vaya pues,